بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره إنه كان توابا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లా సహాయం వచ్చినప్పుడు విజయ భాగ్యం లభించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా అల్లా ధర్మంలోకి ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు ఓ ప్రవక్త నీవు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు ఇంకా ఆయన మన్నింపును వేడుకో నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు